you తమ దర్శనంతో నా కర్మ బంధాలు నశించినవి అందుకే బంధించి తీసుకువెళ్ళడానికి వచ్చాను దూతలను నిరాకరించావుగా నేను అపచారం చేయలేదు శివ పూజలో ఉండగా వారు వచ్చి వెళ్ళారేమో ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను గర్భాలయం కదలిరా క్షమించండి స్వామి శివ పూజ ముగించి వస్తాను ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నా నీ శివ పూజ ఇంకా సంపూర్ణం కాలేదా కోరిక సమకూరే వరకు నా శివ పూజ అంతం కాదు అంతకు ముందే నీ ఆయుస్సు అంతమవుతుంది కాదు నమ్మి సేవించే భక్తులను భగవంతుడు ఎన్నడూ విడనాడదు శివుడు సాక్షాత్కరించే వరకు నీవు కదలవా యమధర్మరాజా మీ కర్తవ్యం మీరు పాలించదలిచినట్టే నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవద్దా ప్రభు ఏమిటది నా తల్లిదండ్రులకు ఈ లోకంలో ఆనందం పరలోకంలో సద్గతి సాధించడం అదంతా నాకు తెలియదు నీ మరణకాలం సమీపించింది రా శివ పూజకు సమయం దాటిపోతుంది ముగించి వస్తాను ఆ? నా పేరు వింటేనే సమస్త జీవరాశులు గజగజ వణికిపోతాయి ఎదుట నిలబడినా బెదరకుండా ఎదురు మాట్లాడుతున్నావా శివభక్తులకు భయం లేదు సత్య సాధకులకు జంకు లేదు శివ దర్శనం కానిదే నేను రాలేను భడా భడా భడా అనేక జీవితాలు అఖండ తపస్సమాధిలో నిలిచి సేవించిన మహాయోగులకే శివ సాక్షాత్కారం సిద్ధించదే చిటికిన బ్రేలంత లేవు నీ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు నీతో సరసాలాడడానికి దయచేస్తాడా నిస్సందేహంగా సాక్షాత్కరిస్తాడు అనుగ్రహిస్తాడు ఏమిటి ఓహో ఇహలోక సౌఖ్యాల్లో మునిగి తేలడానికి ఆ మార్కంటేయ కాదు యమధర్మరాజా నాకు కావలసింది శివ సాహిత్యము కానీ నేను జీవించు కోరేది మరణానికి వెరచి కాదు మాతాపితృలను ఆనందపరచడానికి సేవించడానికి ఎలా సాధిస్తా తపస్సుతో శివుణ్ణి మెప్పించే అలాగా యుగ యుగాలు తప్పించిన మహర్షులే పరమేశ్వరుని పాదదర్శనానికైనా నోచుకోలేదే నీకంత సులభంగా అనిపిస్తాడా శివుడు ఎవరు ప్రభు భక్త చింతామణి భక్తి వశ్యుడు భక్తులు హృదయం విచ్చి ఆహ్వానిస్తే కన్నుల ముందు నిలబడతాడు వారు కోరినట్లల్లా ఆడతాడు నీవంత భక్తుడవా సకల ధర్మవేత్తలైన మీకే తెలియాలి నీ వితండవాదంతో కాలహరణం చేయకు బయటికి రా నన్ను త్వరపెట్టకండి ధర్మప్రభు నా జీవిత శేషాన్ని శివధ్యానంలోనే ముగించనివ్వండి వీలేదు నీ శివ పూజ నా కర్తవ్యానికి అడ్డు కారాదు కర్తవ్యం ఎవరు నిర్దేశించిన కర్తవ్యం ధర్మరాజా ఇంద్రాది దేవతలను సూర్య చంద్రాది గ్రహతారలను సకల జీవకోటిని సృష్టించి మీకు అధికారం ప్రసాదించిన సర్వేశ్వరుని పూజకే తిరస్కారమా శివ పూజకే నిషేధమా అపచారం మహాపచారం వాచాల ధర్మదేవతనైన నాకే ధర్మాలు ఉపదేశిస్తున్నావా నీ శివ పూజ అంశతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా ఇదిగో నీ ఎంతట నీవే వస్తావా సరే లేదా బలవంతంగా బంధించి తీసుకుపోతాను మీ ధర్మం మీరు నెరవేర్చుకోండి దయచేసి నా కర్తవ్యం నన్ను నెరవేర్చుకోనివ్వండి ఈశ్వరుని దర్శిస్తేనే గాని మీతో నేను రాలేను ఈశ్వరునితో ఈశ్వర ప్రభావంతో నన్ను బెదిరించదు సృష్టికర్త అయిన పరమేశ్వరునికి జీవులు స్వాధీనం కావచ్చు కానీ ఆయువు అంతమైనప్పుడు వారిపై సర్వాధికారం నాదే అయితే మహాదేవుడు జీవుల ఆయుర్భాగ్యాన్ని మార్చలేడంటారా దురహంకారి ఇంకా స్వాధీనం కావా ఎలా తప్పించుకుంటావో చూస్తాను ఇదిగో Thank you. ఆకాశ బంధనమా రక్షించు తండ్రి తండ్రి శాంతించు శాంతించు నేను క్షమార్హుడవు కాదు శివోపచారానికి శిక్ష యమధర్మరాజుతో ప్రపంచంలో ధర్మమే నశిస్తుంది అధర్మ విప్లవంతో ప్రపంచమే అంతరిస్తుంది పరమేశ్వర నీవు ధర్మ ధర్మస్వరూపుడము రక్షకుడము యమధర్మరాజును పునర్జీవితం చేసి ధర్మాన్ని ఉద్ధరించి మా ప్రార్థన మన్నించి నా భక్తులొకటి నేనొకటి కాదు భక్తుని హృదయమే నా మందిరం శివభక్తాపచారం శివాపచారమే ఇంకెన్నడూ నా భక్తులపై అధికారం చెయ్యి ధర్మపాలన సాగించు నా అజ్ఞానం అంతరించింది ప్రభు వచ్చా మార్కండి వచ్చా లే వచ్చా ఈ తపస్సుకు సంతోషించాను ఏం వరం కావాలో కోరుకో బ్రహ్మానందకరమైన మీ సందర్శనం లభించింది నాకు ఈ చేయ కావాలి ప్రభు ఆనంద పారవస్యంలో నీ తపస్సంకల్పాన్ని మర్చిపోయావు నాయన నీ తల్లిదండ్రులకు విద్యానందం కలిగించవద్దా నేను నిమిత్త మాత్రమే ప్రభు నీవు సర్వకర్తలు వారికి నీవే నన్ను ప్రసాదించావు ఆనందం కూడా నీవే అనుగ్రహించాలి ప్రభు భక్తుల మాట చెల్లించటం మా బాధ్యతే మార్కండయ్య మార్కండేయ మార్కండేయ అదిగో నీ తల్లిదండ్రులు అమ్మా నాన్న, మార్కండేయ. నాయన మార్కండేయ శిఖామణి వర్ధిల్ వర్ధిల్ మార్కండేయ నీ తల్లిదండ్రులను సేవించి నిత్యానందం కలిగించిన ఆయన